Uttama bhakti or the most superior bhakti is that where there is no desire for anything except to be one with the ultimate and where knowledge and duty, jnana and karma also do not exist. But it is solely, exclusively dedicated by word, by thought and deed to the service of the Lord. Anya Anyabhilashita shunyam, jnana karma dhyanavrtam, anukulyena krishnanushelanam bhaktiruttama. That is the definition of superior kind of bhakti. It is a selfless devotion where everything submerges into the thoughts of Him. There are four steps in this Salokya, Saidya, Samipya, and Sarupya. It starts with looking at Him and then urge to join Him, feeling closer to Him, and finally becoming Him. When a composer like Annamacharya writes erotic compositions, they are written with this background. When he describes the beauty of Alimelumanga, it is with this same very background that he does so. There is a song in which he describes Alimelumanga in different zodiac signs. Her eyebrows are Dhanur Rashi, her eyes are Meena Rashi, her breasts are Kumbha Rashi, her, wa- her waist is Simha Rashi, and so on. ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువపు రాశి కన్నెని రాశి కుటమి గలిగిన రాశి కలికి బొమవిండ్లు గల కాంతకు ధనురాశి వెలయ మీనాక్షికిని మీనరాశి కులుకు కుంభములు కొమ్మకును కుంభరాశి తెలుగు హరిమధ్యకును సింహరాశి letters listen to this song ఇన్ని రాశుల యునికి ఇన్ని రాసుల యునికి ఇంతి ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువం పురాసి కన్నె నీ రాసి కూటమి కలిగిన రాశి ఇన్ని రాసులయునికి ఇంతి చెలువం పురాసి కన్నె నీ రాసి కూటమి కలిగిన రాశి ఇన్ని రాసులయునికి ఇంతి కలికి విండు కల కాంతకును ధనురాసి మెలయు మీనాక్షికిని మీనరాసి పులుపు కుచ కుంభముల కొమ్మకును కుంభరాశి చెలగు హరిమధ్యకును సింహరాశి ఇన్ని రాసులయునికి ఇంతి చెలువం పురాసి కన్నె నీ రాసి కూటమి కలిగిన రాసి ఇన్ని రాసులయునికి ఇంతి చిన్ని మకరాంకపు పయ్యద చేడెకు మకర రాసి కన్నె పాయ పూసతికి కన్నె రాసి వన్నెమై పడి తుల వనిత కూతులారాసి తిన్నని వాడి గోళ్ళ సతికి వృష్టిక రాసి ఇన్ని రాసులయునికి ఎంతి చెలువం పురాసి కన్నె నీ రాసి కూటమి కలిగిన రాసి ఇన్ని రాసులయునికి కొను నొరపుల వృషభ మెరయువతివకు వృషభరాశిగామిడి కుటుమాటల సతి కర్కాటక రాశి కోమల పూచి గురుమోవి కోమలికి మేష మేషరాశి ప్రేమ వెంకటపతి గలసి ప్రియమిథున రాశి ఇన్ని రాసులయునికి ఇంతి పురాసి కన్నె నీ రాసి కూటమి కలిగిన రాసి ఇన్ని రాసులయునికి ఇంతి పురాసి కన్నె నీ రాసి కూటమి కలిగిన రాసి ఇన్ని రాసులయునికి ఇంతి